యదేతత్ మతం కర్మ కర్తవ్యం ఇది సప్రమాణం ఉక్తం తత్తథా ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ మే మదీయం ఇదం మతం అనుతిష్ఠంతి అనువర్తంతే మానవా మనుష్యాः శ్రద్ధావంతः శ్రద్ధధానా అనసూయంతः అసూయా చ మయి గురౌ వాసుదేవే అకుర్వంతః ముచ్యంతే తే అపి ఏం భూతాః కర్మభిః ధర్మాధర్మాఖ్యైః